ఈ భజగోవిందం ఆదిశంకర్ల వారి గ్రంథకోటిలో ఒకటి అతి చిన్నది కానీ మిక్కిలి ముఖ్యమైనది వేదాంత సూత్రాలను అతి మృదువైన భాషలో శబ్ద సౌందర్యం గల శ్లోకాలలో చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేట్లు వ్రాయబడిన గ్రంథం ఇది శంకర్ల వారు ఒకనాడు శిష్యులతో కాశీలో ఒక వీధిలో వెళ్తున్నారు ఒక ముసలి సంస్కృత వ్యాకరణ పండితుడు వ్యాకరణ సూత్రాలని వల్లవేయడం వారికి వినిపించింది ఆ పండితుని మీద శంకర్ల వారికి జాలి కలిగి వాని వద్దకు వెళ్ళి ఈ వ్యాకరణ సూత్రాలు మరణం దగ్గర పడ్డప్పుడు పనిచెయ్యవు నీ బుద్ధిని గోవిందుని భజన వైపు మరల్చు అని ఉపదేశించారు అదే భజగోవిందం ఇందులో మొదటి శ్లోకం తరువాత శంకర్ల వారు మరో పన్నెండు శ్లోకాలను కూడా చెప్పారు ఈ పన్నెండింటికి ద్వాదశ మంజరికా స్తోత్రం అని పేరు భజ గోవిందం भज गोविन्दम् गोविन्दं भज मूढमते भज गोविन्दम् गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुङ्करणे सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुहृङ्करणे ఓ మూఢుడా గోవిందుని భజించు గోవిందుని భజించు గోవిందుని భజించు మృత్యు ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు రక్షించవు ఒక్క వ్యాకరణ సూత్రాలే కాదు అలాంటి ప్రాపంచికమైన శాస్త్రాలు ఏవి మరణం దగ్గర పడినప్పుడు మనిషిని రక్షించలేవు कुरु सद्बुद्धिं मनसि वितृष्णां मूढजहीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निजकर्मोपात्तम् वित्तम् यल्लभसे निजकर्मोपात्तं वित्तम् तेन विनोदय चित्तम् ఓ మూఢుడా ధనదాహాన్ని వదిలిపెట్టు మనస్సును కోరికలు లేకుండా చేసుకుని మంచి బుద్ధి వైపు మరల్చు నీ కర్మానుసారంగా ఏది లభిస్తుందో ఆధనంతోనే నీ మనస్సును సంతృప్తిపరుచుకో కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి దృష్ట్వా మోహావేశం నారీ మానవ నిగ్రహాన్ని చిరిచేవి రెండే రెండు ఒకటి కనకం రెండవది కాంత స్త్రీల కుచాలు నాభి చూసి మహావేశానికి లోనవకు ఇది కేవలం మాంసం క్రొవ్వుల రూపాంతరం అనే విషయాన్ని నీ మనస్సులో మాటిమాటికి జ్ఞాపకం తెచ్చుకో జలం అతి తరుణం तद्वज्जीवितम् अतिशयचपलं नलिनी अतितरलं अति तरलं तद्वज्जीवितम् विद्धि व्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च विद्धि व्याध्यभिमानग्रस्तम् लोकं शोकं च समस्तम् తామరాకు మీద నీటి ఒట్టులా జీవితం చాలా అశాశ్వతమైంది ఈ లోకం రోగాలతోనూ మోసాలతోనూ శోకంతోనూ కూడింది అని తెలుసుకో ఆ తామరాకు మీద ఆ నీటి బొట్టు అలా ఎంతసేపని ఉంటుంది మళ్ళీ తన చుట్టూ ఉన్న అంతులేని జలసముదాయంలో కలిసిపోతుంది यावद्वीरितोपार्जनसप्तः तावन् निजपरिवारो रक्तः यावद्वीरितोपार्जनसप्तः तावन् निजपरिवारो रक्तः पश्चाज्जीवति जर्जरी పశ్చాజ్జీవతి జర్జరదే వార్తాం కోపి న పృచ్చతి గేహే ఎన్నాళ్ళు నువ్వు డబ్బు సంపాదించగలవు అన్నాళ్లే నీ పరివారానికి నీ మీద అభిమానం ఉంటుంది ముడతలు పడ్డ శరీరంతో బతికే నిన్ను తరువాత ఎవ్వరూ పలకరించనైనా పలకరించరు ధనం సంపాదించి తన వాళ్ళకి వప్ప చెప్పడమే జీవితానికి పరమావతి కాదు దానికి మించినది ఒకటి ఉంది అనే సత్యాన్ని ప్రతివారు గ్రహించాలి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం पवनो निवसति देहे तावत् पृच्छति कुशलङ्गेः गतवति वायौ देहापाये भार्याभिभ्यति तस्मिन् काये भार्या तस्मिन् కాయే నువ్వు ఎలా ఉన్నావు అని ఈ ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకే అడుగుతారు ప్రాణం పోయి శరీరం నశించిన తరువాత ఆ శవాన్ని చూసి నీ భార్య కూడా దడుచుకుంటుంది జంతువు మరణిస్తే దాని శరీరానికి చచ్చిన తరువాత కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కానీ మానవ శరీరం మరణించిన తర్వాత ఎందుకు పనికిరాదు బాలస్తావతి క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ సక్త బాలస్తావతి క్రీడాసక్త తరుణస్తా वृद्धस्तावत् चिन्ता परमे ब्रह्मणि कोऽपि न सक्तः परमे బాల్యాన్ని ఆటలలో ఆసక్తితోనూ యవ్వనాన్ని యువతల మీద ఆసక్తితోనూ వృద్ధాప్యాన్ని విచారంతోనూ వెళ్ళబుచ్చుతారు గాని ఎవరు పరబ్రహ్మం మీద ఆసక్తి చూపరు గదా ఈలోగా చిల్లు పడిన కుండలో నీరులా ఆయువు గడిచిపోతూ ఉంటుంది అజ్ఞానపు తెరలు తొలగడానికి చివరలో సమయం చాలదు కాతే కాంతా కస్తే పుత్రహా संसारोऽयम् अतीव विचित्रः काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः तदिह भ्रातः तत्त्वं चिन्तय तदिह भ्रातः ఎవరు నీ భార్య నీ పుత్రుడెవడు ఈ సంసారం మిక్కిలి విచిత్రమైంది నువ్వెవరి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు ఆ విషయాన్ని గురించి ఇప్పుడు ఆలోచించు ఇది ఒక కలిసి చేసే ప్రయాణం ఇందులో ఎవరు ముందో ఎవరు వెనుకో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం సత్సంగత్వే నిస్సంగ त्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे मुक्तिः निश्चलतत्वे जीवन्मुक्तिः సజ్జనులతో స్నేహం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది దానివల్ల నిర్మోహత్వం ఏర్పడుతుంది దానివల్ల నిశ్చలమైన బుద్ధి కలుగుతుంది అందువల్ల ముక్తి లభిస్తుంది మోహ వికారాలకు లొంగని మానసిక స్థితికి ఎదగాలంటే ఆ శక్తి సజ్జనులతో సాంగత్యం వల్ల ఏర్పడుతుంది वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः वयसि गते कः యవ్వనం ఉడిగిన తరువాత కామవికారం ఎక్కడిది నీరెండిపోతే కాసారం ధనం నశించిపోతే ఇంక పరివారం ఎక్కడుంటుంది తత్వం తెలిసిన వానికి సంసారంతో పనేముంది మనస్సును కొంచెం నిర్మలంగా నిశ్చలంగా ఉంచితే అసలు నిజం తెలుస్తుంది ఆ అసలు నిజమే బ్రహ్మతత్వం అది తెలిసిన వానికి ఇంకా ఈ సంసారంతో పనిలేదు धनचलयं हरति निमे బ్రహ్మపదం త్వం ప్రవిశ విధి నీ ధనాన్ని నీ పరివారాన్ని నీ యవ్వనాన్ని తలచుకొని గర్వించకు ఇదంతా ఒక నిమిషంలో నశిస్తుంది ఇదంతా మాయతో నిండింది అని తెలుసుకో తెలుసుకొని బ్రహ్మపదంలో ప్రవేశించు నేను నాది నా వాళ్ళు అనే మాటలు మనసులోంచి పూర్తిగా తుడిచిపెట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో వినయా निरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छति आयुः कालः क्रीडति गच्छति आयुः तदपि आशा वायुः तदपि न मुञ्चति आशावायुः పగలు రాత్రి ఉదయం సాయంత్రం శిశిరం వసంతం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాలం ఆడే ఆటలో ప్రాణాలు పోతాయి కానీ మానవుడు ఆశ మాత్రం వదిలిపెట్టడు నీ శ్వాస ఆగిపోతుంది కానీ ఆశ అనే శ్వాస మాత్రం ఆగదు రాముడిని సీత బంగారు లేడిని తెమ్మంది బంగారు లేడి అనేది ఒకటి ఉండదు అనే జ్ఞానం ఆ క్షణంలో నశించింది ఆ అజ్ఞానమే తరువాతి కష్టాలకు దారితీసింది కాతే ధనగత చింత కాతే కాంత ధనగత చింతా वातुल किं तव नास्ति नियजगति सज्जनसङ्गति रेना भवति भवार्णवतरणे नौका त्रिजगति सज्जनसङ्गति रेना भवति भवा పిచ్చివాడా భార్యను గురించి డబ్బును గురించి ఎందుకు చింతిస్తావు నిన్ను నడిపించే ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేవా ఈ భవసాగరాన్ని దాటడానికి ముల్లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే ఏకైక నౌక పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీటిని పడవలోకి రానియకూడదు మనం ఈ సంసారంలోనే జీవిస్తున్న సాంసారికమైన వ్యామోహాల్ని మనలోకి రాణిస్తే పడవలోకి నీరు చేరినంత ప్రమాదం भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुङ्करणे सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति ఇక్కడ నుంచి మిగిలిన శ్లోకాలన్నీ శంకరుల వెనుకనున్న పద్నాలుగు మంది శిష్యులు చెప్పినవి శంకరుల వారు ఎంతటి ప్రతిభావంతులు వారి శిష్యులు కూడా అంతటి వారే దీనిని చతుర్దశ మంజరీకా స్తోత్రం అంటారు జటిలో నుండి लुञ्चितकेशः काशायाम्बर बहु जटिलो मुण्डी लुञ्चितकेशः काशायाम्बर बहु पश्यन्नपि च न पश्यति मूढः पश्यन्नपि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृतवेषः उदरनिमित्तं बहुकृतवेषः ఒకడు జడలుగట్టిన తలవాడు మరొకడు నున్నని గుండువాడు ఇంకొకడు అక్కడక్కడ వెంట్రుకలు గలవాడు వేరొకడు కాషాయ బట్టలు కట్టినవాడు వీళ్లంతా కనిపించిన దాన్ని చూడలేని మూర్ఖులు ఇవన్నీ పొట్ట కోసం పరిపరి విధాలైన వేషాలు దైనందిన జీవితాన్నించి బాధ్యతల నుంచి పారిపోవడం కోసం సన్యాసులుగా మారిన వాళ్ళని ఈ శ్లోకంలో పద్మపాదుడు నిరసిస్తున్నాడు అంగం గలితం फलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् अङ्गं गलितं फलितं मुण्डं दशनविहीनं जातम् तुण्डं वृद्धो याति गृहीत्वा वृद्धो याति गृहीत्वा दण्डम् तदपि न मुञ्चति आशापिण्डम् तदपि न मुञ्चति आशापिण्डम् శరీరం ముసలిదైపోయింది జుత్తు పండిపోయింది నోట్లో పళ్ళు ఊడిపోయాయి ముసలివాడై కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడు కాని కోరికల్ని మాత్రం వదిలిపెట్టడు మనస్సు క్రమశిక్షణలో ఉంటే కోరికలు మనం చెప్పినట్టు వింటాయి లేకపోతే మనం కోరికలకి బానిసలం అయిపోతాం అగ్రే వన్ని పృష్ఠే భాను रात्रौ चुबुक अग्रे वह्निः पृष्ठे भानुः रात्रौ चुबुक करतलभिक्षः तरुतलवासः भिक्षः करतलभिक्षः तरुतलवासः तदपि न मुञ्चति आशापाशः तदपि न मुञ्चति ఆశాపాశः అగ్ని ముందర ఉంటుంది సూర్యుడి వెనుక ఉంటాడు రాత్రి మోకాలికి గడ్డమాంచి కూర్చుంటాడు భిక్షాటనం చేసే జీవిస్తాడు చెట్టు క్రిందే ఉంటూ ఉంటాడు కాని ఆశ అనే వలంచి మాత్రం తప్పుకోలేడు కోరికల్ని దగ్గరకు రానేయకుండా చూడడమే మంచిది చేదుగా ఉన్నా మందు ఆరోగ్యానికి మంచిది కదా గంగా సాగర గమనా व्रतपरिपालनम् अथवा दानम् कुरुते गङ्गासागरगमनम् व्रतपरिपालनमथवा दानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन मुक्तिं न भजति जन्मशतेन గంగా నదిలోనో సముద్రంలోనో స్నానం చేసిన వ్రతాలు చేసిన దానధర్మాలు చేసిన జ్ఞానం లేని వానికి వంద జన్మలెత్తినా ముక్తి లభించదు మనం త్రాడును చూసి పామనుకొని పామంత్రం వేస్తే అది పోతుందా అలాగే ఈ వ్రతాలే పరమావధి అని అనుకొని భ్రమలో పడవద్దు सुरमन्दिरतरुमूलनिवासः शय्याभूतलम् अजिनं वासः सुरमन्दिरतरुमूलनिवासः शय्याभूतलम् अजिनं वासः सर्वपरिग्रहभोगत्यागः कस्य सुखं न करोति विरागः कस्य सुखं न करोति विरागः దేవాలయాల్లో ఏదో చెట్టు కింద నివసిస్తూ నేల మీద పడుకుంటూ లేడి చర్మాన్నే ధరిస్తూ అన్నీ వదిలిపెట్టి భోగాలను కోరని విరాగికి సుఖం ఎందుకు లభించదు ఎంత అధికారం ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత తెలివితేటలున్నా ఎన్ని ఉన్నా బాధలు పడుతున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం అలౌకికమైన సుఖాన్ని ఇచ్చేది ఒక్క వైరాగ్యమే योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमते चित्तम् यस्य ब्रह्मणि रमते चित्तम् नन्दति नन्दति नन्दत्येव యోగి అయినా భోగి అయినా సాంగత్యం ఉన్నవాడైనా లేనివాడైనా ఎవడు బ్రహ్మమునందు ఆనందిస్తాడో వాడు ఆనందిస్తూ ఉంటాడు వాడే ఆనందించగలడు శ్రీ త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు మనస్సు స్థిమితంగా శాంతంగా ఉంటే గాని సుఖము లభించదు భగవద్గీత గంగా జలవ కణికా పీతా भगवद्गीता किञ्चिदधीता गङ्गाचलललवकणिका पीता सकृदपि येन मुरारि समर्चा सकृदपि येन मुरारिसमर्चा क्रियते तस्य యమేన చర్చ కొంచెమైనా భగవద్గీత చదివి గంగనీరు ఒక బొట్టైనా త్రాగి ఒకసారైనా మురారిని పూజించిన వానికి యమునితో ఏ విధమైన చర్చ ఉండదు అంటే వాళ్ళకి మృత్యుభయం ఉండదు అన్నమాట పునరపి జననం पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी शयनं पुनरपि जननी जठरे शयनम् इह संसारिस्ता మళ్ళీ మళ్ళీ పుట్టడం మరణించడం తల్లి గర్భాన పడడం ఇటువంటి దాటశక్యం కాని ఈ సంసారం నుండి నీ అపారమైన దయతో ఓ మురారి నన్ను రక్షించు ఈ అనంతమైన జనన మరణ చక్రాన్నించి భవసాగరాన్నించి నుంచి తరింపజేయడానికి ఒక్క పరమాత్ముడే సమర్థుడు రథ్యాచర్పట విరచిత కంఠ पुण्या विरचित रथ्याचर्पटविरचितपन्थः पुण्या पन्थः योगी योगनियोजित चित्तः रमते बालोन्मत्तवदेव योगी योगनियोजित चित्तः रमते बालोन्मत्तवदेव భుజం మీద ఓ చాలువా వేసుకొని పుణ్యానికి పాపానికి అతీతమైన మార్గంలో నడుస్తూ యోగంతో మనసును నిలిపిన యోగి బాలునిలాగా పిచ్చివానిలాగా ఆనందాన్ని పొందుతాడు ప్రపంచం నుంచి అతి తక్కువ ఆశించి ప్రపంచానికి ప్రజాశ్రేయస్సుకు అత్యధికంగా తన శక్తిని ఉపయోగించే యోగి పుణ్యాపుణ్యాలకు అతీతుడు కోహం కుత ఆయాత कामे जननी कोमे तातः कस्त्वं कोऽहं कुत आयातः कामे जननी कोमे तातः इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा స్వప్న విచారం విశ్వం త్యక్వా స్వప్న విచారం నువ్వెవరు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నిస్సారమైన కలలాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ విధంగా ఆలోచించు మన చుట్టూ ఉన్న ఈ బంధాలు మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకం చ ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు మయి చ అన్యత్ర एको विष्णुः व्यर्थं कुप्यसि मयि असहिष्णुः भवसमचित्तः सर्वत्र त्वं भवसमचित्तः सर्व वाञ्छसि अचिराद्यदि विष्णुत्वम् నీలోనూ నాలోనూ ఉన్నది ఒక్కడైన ఆ విష్ణువే అది తెలియక అనవసరంగా కోపగించకు విష్ణుత్వాన్ని త్వరగా పొందాలనుకుంటే అందరి ఎడల సమతను పాటించు వీడు నావాడు వీడు పైవాడు అనే సంకుచిత బుద్ధి మంచిది కాదు అన్ని ప్రాణులలోనూ ఒకే భగవంతుడున్నాడు ఆ సమదృష్టి ఏర్పడినవాడు సర్వమానవ జాతికి పూజార్హుడు శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ శత్రౌ మిత్రే పుత్రే मा पुरुयत्नं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्यात्मानौ सर्वस्मिन्नपि पश्यात्मानौ सर्वत्र भेदा భేదాజ్ఞానం శత్రువులతోనూ మిత్రులతోనూ పుత్రులతోనూ బంధువులతోనూ వేరుపడడానికో సంధికో అనవసరంగా యత్నించకు అజ్ఞానం వల్ల ఏర్పడిన భేదబుద్ధిని వదిలి నీలాగే మిగతా వారిని కూడా చూడడం నేర్చుకో తన శరీరాన్ని తనని తాను ఎంత మమకారంతో ప్రేమతో చూస్తాడో ఇతరులను కూడా అలాగే చూడగలిగే జ్ఞానం కావాలి కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి క్రోధ లోభ మోహాల్ని వదిలినవాడు తనను తానుగాను తనయందున్న దేవుని తెలుసుకుంటాడు ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు నరకబాధల్ని అనుభవిస్తారు ఆత్మజ్ఞానం కలిగితే మానవుడు తనలో ఉన్న మాధవుణ్ణి దర్శించలేడు जस्रम् ध्येयं गीता नाम सहस्रम् ध्येयं श्रीपतिरूपमजस्रम् नेयं सज्जनसङ्गे चिन्ता చిత్తం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం దేయం దీనజనాయ చ విత్తం భగవద్గీత విష్ణు సహస్రనామం చదవాలి లక్ష్మీనారాయణుని రూపాన్ని ఆరాధించాలి సజ్జన సాంగత్యం కోసం మనసుని ప్రోత్సహించాలి దీనులైన వారికి దానం చేయాలి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం भज गोविन्दम् गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति करणे सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति దుఃఖృంకరణే ఈ చివరి నాలుగు శ్లోకాలు శంకరుల వారు ఈ గ్రంథాన్ని ముగిస్తూ చెప్పినవి ఇవి అద్వైత మార్గంలో నడిచే ప్రతి సాధకునికి ఆచార్యుల వారు సూటిగా బోధించినవి ती జీవితం ఒక మాయ ఒక ఊగిసలాట సుఖాన్ని ఆశించి మానవులు ఇంద్రియలోలురవుతారు దానివల్ల శరీరం రోగాలతో నిండిపోతుంది లోకంలో మానవులకు మరణమే చివరికి శరణమైనప్పటికీ పాపాలు చేయడం మాత్రం మానరు డబ్బు అనర్థాలకు దారితీస్తుంది అదే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకు దానివల్ల ఎటువంటి సుఖమూ లేదు ఎందుకంటే ధనికుడైన వాడు ఆ ధన సంరక్షణ కోసం తనకు పుట్టిన పిల్లల వల్ల కూడా భయపడుతూనే ఉంటాడు డబ్బుకి లొంగిపోయిన మానవుడు మానసిక సుఖాన్ని పొందలేడు చేసి ఇంద్రియ లోలతను విడిచి ఇది శాశ్వతము ఇది కాదు అనే విచక్షణ కలిగి జపంతో కూడిన సమాధి అవస్థను పొంది ఏకాగ్రతను గొప్పదైన ఏకాగ్రతను పొందు గురుచరణ కమలాల మీద ఎడతగని భక్తి గలవాడా ఇంద్రియాలని మనస్సును నియమంలో ఉంచి త్వరలో నీవు సంసార బంధాల నుంచి ముక్తి పొందెదవుగాక నీ హృదయంలోనే ఉన్న ఆ పరమాత్ముని చుతువుగాక ముక్తి మార్గంలోకి వెళ్ళడానికి నమ్మకం గురువుల ఆశీస్సులు ఉండాలి ఈ నమ్మకం అనేది అంతులేని శక్తిని ప్రసాదించే మహత్తర శక్తి చూడని దానిని నమ్మడం విశ్వాసం విశ్వాసానికి ఫలితం ఆ నమ్మిన దానిని చూడగలగడం శంకరులకు గురువు శ్రీ గోవిందాచార్యుల వారు అందుచేతనే శంకరులు భజగోవిందం అని ప్రారంభించారు भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दं भज मूढमते भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति करणे सम्प्राप्ते सन्निहिते काले नहि न रक्ष क्षति दुग्धरण